అస్మరాచార్యపర్యంతం सत्य सत्यमिति आना वै सत्यमेष सत्यम మనం నిరీశ్వరవాది పక్షాన్ని చూస్తున్నాము ఆ ఈశ్వరుడు అంటే పరబ్రహ్మే ఇప్పుడు ఈ పాయింట్ లో ఈశ్వరుడికి పరబ్రహ్మకి భేదాన్ని మనం తీసుకోవట్లేదు సమానార్థకంగా వాడేసుకోవచ్చు ఇంకో కాంటెక్స్ట్ లో ఈశ్వరుడికి పరబ్రహ్మకి కొంచెం భేదాన్ని మనం భావన చేయవచ్చు సగుణం అయితే ఈశ్వరుడని నిర్గుణం అయితే పరబ్రహ్మని ఒక రకంగా భావన చేస్తారు సమష్టిలో సుశుద్ధి అభిమానిని ఈశ్వరుడు ఉంటారు విశ్వాతైతస ప్రాజ్ఞ ఇది ఏ అధ్యాత్మంలో ఉంటుంది విరాట్ హిరణ్య గర్భ ఈశ్వర అని సమష్టిలో నామధేయం కాబట్టి ఆ సందర్భంలో చాలా టెక్నికల్ సెన్స్ లో ఈశ్వర శబ్దాన్ని వాడతారు కానీ ఇక్కడ ఆ సెన్స్ లేని లేదు అసలు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడా లేడా దేవుడికి పేరు పరబ్రహ్మనండి ఈశ్వరుడు అనండి ఏమనండి పైగా శంకరుడు ఈశ్వర శబ్దాన్ని పరబ్రహ్మని సమానార్థకంగా వాడేస్తూ ఉంటారు బ్రహ్మసూత్ర భాష్యాల్లో కూడా అలాగే వాడతారు ఇక్కడ కూడా అదే కాంటెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నిరీశ్వరవాద పక్షాన్ని మనం చూసుకోవాలి ఇప్పుడు నిరీశ్వరవాదము శేశ్వరవాదము కొన్ని ఉంటాయి నిరీశ్వరవాదము అంటే నాస్తికవాదం నాస్తి ఆస్తిక అస్తి ఇప్పుడు అద్వైతులు ఎవరు శంకరాచార్యులు అద్వైతులు ఏ పక్షాన్ని చేస్తారు ఏ పక్షంలో పడతారని మీరు అడిగితే ఆస్తికులు మాత్రం కాదు కలవని ఏమనుకుంటారో ఆస్తికులు అనుకుంటారు కాదు అద్వైతులు నాస్తికులు కాదు ఆస్తికులు కాదు వీళ్ళు అద్వైతులు అంటే అంతేకాని అద్వైతులను మీరు ఆస్తికులా నాస్తికులా అని అడిగితే మేము ఏది కాదు చెప్తాం ఏది కాదు అడుగుతాం ఆస్తికులు అంటే నాస్తికులు అంటే ఏమిటి దేవుడు పైన ఉండాల్సిన దేవుడు అక్కడ ఎవరు లేడు అది నాస్తికుడు ఆస్తికులు ఏమిటి లేడని వాళ్ళంటే ఉన్నాడు పైన దేవుడు ఉన్నాడు అది ఆస్తికులు అద్వైత వాళ్ళు ఏది రెండు కాదు వీళ్ళు సాంఖ్యులు నాస్తికులు వాళ్ళు వెరస్ తార్కికులు వైశేషికులు యోగులు పతంజల యోగులు వీళ్ళందరూ కూడా ఆస్తికులు అందరూ ద్వైతులే నాస్తికులు ద్వైతులే ఆస్తికులు ద్వైతులే ద్వైతం అనేది అందరికీ సమానం కానీ అద్వైతులు ఆస్తికులు కాదు నాస్తికులు కాదు వీళ్ళ ధోరణ వీళ్ళ దారింత వేరే కాబట్టి ఎనీవే మీరు ఆ కాన్ఫ్లిక్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీరు ఈశ్వరవాది పక్షాన్ని చెప్తున్నాం కదా అని మనం ద్వైత శేశ్వరవాదులు ఏమీ కాదు ఈశ్వరుడు యొక్క ఈశ్వరుడు జీవుడు అభేదానికి తత్వం వస్తుంది మొత్తానికి ఆ నిరీశ్వరవాదాన్ని ఇక్కడ ముందు తీసుకొస్తుంది నిరీశ్వరవాదంలో కూడా వేదమిత్రాలని అడ్డుకొచ్చింది సాంఖ్యం సాంఖ్యం నిరీశ్వరవాదు మీమాంసకులు కూడా నిరీశ్వరవాదు వాళ్ళకి ఈశ్వరుడు లేదు కర్మ మీమాంసకులకు ఈశ్వరుడు జైమిని శబరస్వామి కుమారుల భట్టు వీళ్ళు జైమిని సూత్రకారు కుమారుల భట్టు వార్తికకారు శబరస్వామి భాష్యకారు పూర్వమీమాంస కర్మమీమాంస అక్కడ కూడా ఈశ్వరుడు ఉండడు ఎందుకంటే ఈశ్వరుడు మొదలు పెడితే వీళ్ళు కర్మ మానేస్తారు ఫలాన్నించి ఈశ్వరుడు కర్మ అపూర్వం ఫలాన్నిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఈశ్వరుడిని స్వీకరించారు వేదాన్ని అంగీకరిస్తారు కానీ ఈశ్వరుడే స్వీకరించాలి ఈ విధంగా పక్షాలు అనేక ఉంటాయి అర్జును చేతి ఇండి అన్నారు కదా నిరీశ్వరవాది పక్షాలు చూస్తాం నిన్న కొంత వివరణ అయింది నిరీశ్వరవాది పక్షము దాన్నే కంటిన్యూ అవుతోంది పెద్ద పక్షం అవుతుంది నిరీశ్వరవాద దర్శయతి ఈశ్వరవాది యొక్క పక్షం ఇక్కడ ఈ శృతిని ఆధారంగా చేసుకుని పక్షం చూశాం ఇక్కడ విజ్ఞానమయుడే ఉన్నాడు తప్ప విజ్ఞానమయుడి కంటే అతీతంగా ఈశ్వరుడు అనేవాడు ఎక్కడ లేదు మీరు చూసుకోండి అని అదంతా నేను సమాన ప్రకారం మళ్ళీ ఇటువంటి ప్రకారమే కౌశిక ఉపనిషత్తులో ఉన్నారు సమాన ప్రకరణం ఉంటే విజ్ఞానమైనది ప్రతిపాదించే ప్రకరణం కౌశిక ఆ కౌశీతకి నా శుద్ధి కౌశికలు అంటే కౌశీతకి ఉపనిషత్తులు అధ్యయనం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క స్మృతి ఎలా ఉందంటే అక్కడ కూడా ఎక్కడలాగే సమాన ప్రకరణ ఉంది కదా ఆదిత్యాది పురుషాన్ని ప్రస్తుత్యాన్ని ఇక్కడ ఎలా అయితే చంద్రమండలాంతర్గత పురుషులు మండలాంతర్గత పురుషులు అనే ఉపాసనలన్నీ ప్రస్తావించారు ప్రస్తావించి వాటిని త్రోసిపుచ్చున్నారు నీకేం తెలియజేయాలంటే నువ్వు తెలుసుకున్నది కంప్లీట్ కాదని ఇక్కడ చూసాం అక్కడ అలాగే చెప్పారు అవన్నీ ప్రస్తావించి అప్పుడు మంత్రం ఇలా ఉంది సహోవాచ అక్కడ కూడా మళ్ళీ అజాతిశుద్ధుడైనేమో ఎవరో ఉంటాను ఇక్కడ కూడా ఆయన వీడు విద్యార్థి బాలాపుడే బాలాక అంటే బాలాక బాలాకి అక్కడ బాలాక అని లేదు బాలాక అంటే అది స్పెల్లింగ్ మిస్టేక్ అంటారా సోమవారి హేపరి బాలాక ఓ బాలాకి అవును హేపరి బాలాక ఏ దేశాం పురుషాణం ఎలా వచ్చింది బాలాకి ఏతేషాం పురుషాణాము అంటే సంధ్య అలా ఉంటుందా బాలా బాలాకి ఏతేషాం దీంట్లో బాలాక అనే ఉందా ఏ బాలాక అక్కడ హిందీలో అక్కడ ఇంగ్లీష్ సంస్కృతంలో బలాక సరిపడింది ఎందుకంటే బలాకి హరి శబ్దానికి సంబోధన ఏంటి హరే బాలాకే సంభవం నేను భ్రమపడ్డా చూశాను భ్రాంతి అంట భ్రాంతి పడదంత ఏమి లేదా నిజానికి హరే హే హరే అంటే హే బాలాకే హరి శబ్దం ఇప్పుడు చిన్నప్పుడు చదివే శబ్దం హే హరే హే బాలాకే హే బాలాకే హే తేషా సో ఏ చోరవాయ అయాదేశం చేసి లోపల శాంతం చేస్తే ఎక్కడ లోపం చేస్తే హే బాలాక అని ఊహించారు కాబట్టి హే బాలాక అంటే హే బాలాకే విడదీస్తే ఓ బాలాకి కరెక్టే నేను తప్పుపడిందేమో నవ్వుకుంటాను ఆయన చెప్తున్నాడు బాలాకి ఉద్దేశించి ఆయన చెప్పి ఆయన ఎవరో ఆయన చెప్తున్నాడు కౌశికి ఉపనిషత్తు చూస్తే తెలుస్తుంది బ్రహ్మసూత్రం కూడా కౌశికి ఉపనిషత్తుకి సంబంధించిందే అంటే ఆదివారం రాబోయే బ్రహ్మసూత్రం జగద్వాచిత్వాదం ఏదో సో హే బాలాకే అంటే ఓ బాలాకి తెలుగులో ఈ పురుషులందరూ ఉన్నారు ఏ పురుషులు ఆదిత్య మండలాంతర్గత పురుషులు చంద్రమండలాంతర్గత పురుషులు ఈ పురుషులందరూ ఉన్నారు చూసారా ఈ పురుషులందరినీ సృష్టించిన వాడు ఒకడున్నాడుగా ఈ పురుషులు ఆదిత్య పురుషుల్ని చంద్ర పురుషుల్ని నక్షత్ర పురుషుల్ని విద్యుత్ పురుషుల్ని మేఘ పురుషుల్ని ఛాయా పురుషుల్ని అనేవేమో పురుషులని ఉపాస్యం వీటన్నింటినీ సృష్టించేవాడు కర్త ఏదైనా పురుషాణం కర్త తర్వాత ఎస్యచ ఏతత్ కర్మ ఏతత్ అంటే ఈ జగత్తు ఎవరి యొక్క కార్యము అంటే ఎవరి యొక్క తయారీ చేసినదో వాడు అనగానే మనం ఏమనుకున్నాం ఈశ్వరుడు ఈ ఆదిత్యాది పురుషులందరినీ చేసిన వాడు సృష్టించిన వాడు ఈ సకల జగత్తుని ఎవరు సృష్టించాడో వాడు సమయవేదితవ్య అన్ని తెలుసుకోవాలి ఉంటే మా ఊళ్ళో వాళ్ళు తెలుసు ముందు తెలుసు వాళ్ళు తెలుసుకుంటే ఏమైంది ఈ ఆదిత్యాది పురుషులందరినీ సృష్టించిన వాడు ఈ సకల జగత్తు ఎవరి యొక్క కర్మయో అంటే ఎవరు నిర్మాణం చేస్తున్నాడో వాళ్ళని తెలుసుకోవాలి అని చెప్పాడు వీడి బాలాకి ఏమన్నా అంటే నాకు ఆదిత్య పురుషుడు తెలుసు పురుషుడు తెలుసు అంటే గొప్ప చెప్పాడు అంటే వాళ్ళు బాలాకి ఈ ఆదిత్యాది పురుషుడు తెలిస్తే పెట్టారు వీళ్ళందరినీ చేసిన వాడు ఒకడు ఉన్నాడు మా అంతేకాకుండా ఈ సకల జగత్తులు చేసిన వాడు ఒకడు వాడిని తెలుసుకోవాలి సమయ వేదికవ్య అన్న అంటే ఇవాళకి ఎవరు కరెక్టే మరి మీరే నాకు చెప్పండి మళ్ళీ కాళ్ళు కొడతారు మీరే నాకు తెలియలేదు మీరే చెప్పండి చెప్పండి అంటే వాడిని తీసుకెళ్ళి ఎక్కడికి తీసుకెళ్ళాడు ఎవడో నిద్రపోతున్న వాడిని తీసుకెళ్తారు తీసుకెళ్ళి మళ్ళీ వాడిని పాడిన ఆపిష్య ఆపిష్య వాడిని ఏదో పేరు పెట్టి పిలవడం వాడిని నిద్ర లేకపోవడం మళ్ళీ చేతితో కుదిపి వాడిని నిద్రలేదు నిద్రలేపి అక్కడ కూడా మరి నాకు తెలుసుకోవాలని నువ్వు చెప్పావు కదా ఎవరిని ఆదిత్యాది పురుషులకు కర్త సకల జగత్తుకు కర్త వాడిని తెలుసుకోవాలని చెప్పావు కదా వాడు ఎక్కడ ఉన్నాడు అక్కడ కూడా ఇలాగే చర్చ చేసి ఫైనల్ గా విజ్ఞానమయుడే తెలుసుకోదగ్గవాడు అని అక్కడ కూడా నిర్ధారణ వేదే విజ్ఞానమయస్యేమ అని దర్శయతి అక్కడ కూడా మంత్రాలు ప్రకరణము చూస్తే విజ్ఞానమయుడే మీకున్నాడుగా తత్వంగా కనపడుతోంది తప్ప విజ్ఞానముడి కంటే భిన్నంగా ఈశ్వరుడు అనే తత్వము అక్కడ ప్రతిపాదనలో లేదు నా అర్థాంతరస్య సరిగ్గా ఇక్కడ ఎలాగైతే ఈ సంవాదములో కౌశీకీ ఉపనిషత్తులో కూడా సరిగ్గా అదే సంవాదం కనబడుతుంది మీరు వెళ్ళి చూసుకోండి అంటే అక్కడ ఈశ్వరుడు లేడంటే విజ్ఞానమయుడే ఉన్నారు నిరీశ్వరవాది తథా ఆత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవతి ఇత్యుక్త్వాత్మా ప్రియ తస్యైవం శ్రోతం యంతం యధ్యాసితం యథాం దర్శయతి చేతనే థియలాజియన్స్ ఉన్నారు చూసారా వాళ్ళు ఉపనిషత్తులు ఒప్పుకోరు నేను ఓ థియలాజియం అన్నాను నాకు నేను వెళ్తున్నప్పుడు కలిసాను ఎక్కడ చికాగో వెళ్తున్నప్పుడు థియలాజియం అదే హిందూ మా ఎస్ హిందూ మా కాదు బుద్ధిస్ట్ మా హిందూ మా సమ్ చర్చ అక్కడ గతంలో ఇంట్లో విమానం నుంచి విమానం మారిన ఖాళీగా ఉంటుంది చర్చ ఆ చర్చలో ఈజ్ ఎ ధీరాని అని ఓపెన్ మైండెడ్ గా ఉంటాను ప్రేమగా చర్చ చేస్తానండి అడుగుతాను ప్రశ్నలు పురాణంగా చెప్తాను నేను కూడా అక్కడ మొనాస్టరీస్ ఉంటాయి క్రిస్టియన్ మొనాస్టరీస్ ఆ మొనాస్టరీలో వెళ్ళి ఉండొచ్చు విశ్రాంతిగా ఉండొచ్చు చదువుకుంటాను వాళ్ళలాగే వాళ్ళు స్పర్శ చేస్తూ ఉంటారు ఒకసారి వెళ్ళి సందర్భం వచ్చింది వెళ్దామని ప్లాన్ కూడా సో ఇంటర్ ఫెయిత్ మీటింగ్స్ అతను నాతో ఏమన్నాడంటే మీరు అద్వైతం అంటే అద్వైతం అని నేను చెప్పినప్పుడు మేము థీలాజియన్స్ అద్వైతాన్ని ఎప్పుడూ ఒప్పుకోవాలి వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అని అడిగాను అంటే చూడు మీరు అద్వైతం అని అంటారు తప్ప మీరు you don't accept a god other than the world and the జీవ ఒక గాడ్ అక్కడ ఉన్నాడు ఇది వరల్డ్ వీళ్ళు జీవులు అక్కడ గాడ్ ఉన్నాడు మీరు ఒప్పుకున్నారా అంటే ఒప్పుకోండి డోంట్ యాక్సెప్ట్ యూరోటెన్స్ ఎప్పటికీ జగదేవ హరి హరిదేవ జగత్తంలో దేవుడు జగద్రూపంగా ప్రకటన ఉన్నాడని చెప్తాడు తప్ప ఈ జగత్తు కంటే భిన్నంగా దేవుడు ఒక పైన కూర్చుని ఉన్నాడని ఒప్పుకుంటారా తర్వాత జీవుడి కంటే భిన్నంగా దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారా ఎలా ఇంటికి అటుకు జీవుడు లోపల ఉన్నాడు అంతర్యాలు ఉంటాడు ఇదంటాడు అది ఉంటాడు తప్ప జీవుడు భిన్నంగా దేవుడు ఉన్నాడు ఒప్పుకుంటారా మీరు this is our problem we theologians మేము we can never accept suggest ఎందుకంటే మా బతుకంతా కూడా ఒక దేవుడి మీద ఆధారపడుతుంది ఒక గాడ్లు ఉండాలి శివుడిని వెళ్ళి శివుణ్ణి మైనస్ చేస్తే ఏదో పేరు పెట్టి ఇంక వాడికి ఏం ఈ వైష్ణవుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో కళ్యాణం చేసుకుంటూ ఉంటారు ఆ కళ్యాణం ఏ స్వామికి కళ్యాణం చేస్తున్న స్వామి ఏమైనా నువ్వు ఇలాగేవో పెద్దలు కబుర్లు చూస్తావు వ్యాఖ్యానాలు చూస్తావు కళ్యాణం చేస్తూ ఉంటావు వెళ్ళి స్వామి ఆత్మ కంటే భిన్నంగా లేదని చెప్తూ అక్కడ ముందు అసలు ఈ ఫాలో చేయండి చూసి ఒక ఎక్స్ప్రెషన్ అంటే కళ్ళు తిరిగినందువల్ల అవుతుంది ఏమంటే ఏం మాట్లాడుతున్నాడు ఈయన మీకు టీటీడీ లాస్ అరెస్ట్ చేసి జైల్లో ఉంటుంది లాస్ట్ అలా మాట్లాడుతుంది ఎందుకంటే థియలాజియన్కి ఒక గాడ్ ఉండాలి డిస్టింక్ట్ ఎంటిటీగా గాడ్ ఉండాలి గాడ్ని తీసుకొచ్చేసి మభ్యపెట్టి మీరు జీవుల్లోనూ దేవుళ్ళు జగత్తులోనూ కల్పిస్తూ ఉంటుంది అది థియలాజియన్స్ యొక్క స్టాండ్ పాయింట్ ఎనివే ఇప్పుడు అంచేతనే వాళ్ళు ఆత్మావా అదే దృష్టం చేసిన పుణ్యం పుణ్యం విద్యాసం వాళ్ళ ఇష్టం ఉంటుంది ఆ వాక్యం ఇష్టం ఎందుకంటే మైత్రేయ బ్రాహ్మణం మీరు మొదలుపెట్టారు మొదలుపెట్టి అక్కడ ఏం చెప్పారు ఆత్మవస్తు కామాయ సర్వం ప్రియం అవుతుంది సర్వము ప్రియం అవుతుంది ఎవరి కోసం ఆత్మస్వరూపం కాబట్టి మీరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఎందుకోసం ఆరాధిస్తున్నారు దేవుడి మీద ప్రీతితో మీ మీద ప్రీతి మీ మీద ప్రీతి ఆత్మవస్తు ఈశ్వర ప్రియం అవుతుంది ఆత్మవస్తు కామాయ దైవం ప్రియం అవుతుంది దైవం కూడా ఆత్మవస్తుకమా ప్రేమ ఆత్మ మీద ఉండే ప్రేమ దైవం మీద కూడా చూస్తుంది కాబట్టి ఫైనల్ గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి శ్రవణం దేని గురించి చేయాలి ఆత్మ గురించి శ్రవణం చేయాలి ఆత్మవారే ద్రష్టం ఆత్మ తెలుసుకోవాలి ఆత్మని శ్రవణం చేయాలి ఆత్మని మనం చేయాలి ఆత్మని నిర్మించాల్సింది అంటే దేవుడు కాదు దేవుడు ఇప్పుడు భక్తుడిని అడిగేటటువంటి భక్తుడిని అడిగింది ఎవరి భర్త నీకు అత్యంత తీవ్ర ఎవరో వాడు దేవుడు నువ్వు కీర్ ఎవరిని కీర్తిస్తావు దేవుని కీర్తిస్తావు నువ్వు ఎవరిని శ్రవణం చేస్తావు దేవుని శ్రవణం చేస్తావు మననం దేవుని మననం చేస్తాం ధ్యానం దేవుని ధ్యానం చేస్తాం అంటాడు ఇక్కడ ఏమంటున్నారు ఆత్మ ఆత్మ అంటే దేవుడు ఉంటాడా విజ్ఞానమైన ఉంటాడా మీరు దగ్గర సమాధానం ఆత్మ అంటే దేవుడు వస్తాడా విజ్ఞానమేడు విజ్ఞానమేడు ఎక్కడ దేవుడు పోకే ఆ మొత్తం ప్రకరణంలో ఆత్మ కాకుండా దేవుడిని ఎక్కడైనా వేరే చెప్పారా ఆత్మ నిజంగా చెప్పారా లేదు అంటే మరి నిరీశ్వరవాదమే అయింది పూర్వపక్షం ఉండవైందా పూర్వపక్షాన్ని చాలా జాగ్రత్తగా దాన్ని మనం రక్షించాలి అలాంటి పూర్తి చేసే నిశ్చేమ ఇలా కదా అలంకారం చేసి తర్వాత శివక్షేమం చేస్తాం ముందు అలంకారం నడుస్తాం సో ఆత్మస్సు కామాయ సర్వప్రియము కామ అంటే సుఖం అర్థం ఆత్మ యొక్క ఆనందం కొరకే దేవుడు కూడా ఇది ప్రియుడు అవుతాడు కాబట్టి ఆత్మయే సర్వము అని అక్కడ చెప్పి ఇదంతా మనం చూసాము ఏ ఆత్మ ప్రియముగా ప్రసిద్ధమై ఉన్నదో ఆత్మనే తెలుసుకోవాలి శ్రవణం చేయాలి మనసు చేయాలి విధ్యాసం చేయాలి అని అంటున్నారు అదొకటి ఉద్యోగన్యాస కాలే ఆత్మేత్యేవోవాసీత अदेतत्रेयः तथा च ఇంకా ఇంకా చెప్తున్నారు విద్యోపన్యాసకాలే విద్య అంటే ఒక బ్రహ్మవిద్య బ్రాహ్మణంలో మీకు జ్ఞానాన్ని నేను చెప్తాను అని మొదలుపెట్టాను మీరు తెలుసుకోవాలండి తెలుసుకోవడానికి వివేకాయ తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చెప్పండి అంటే చెప్తున్నాడు ఆచార్య విద్యోపన్యాస కాలం విద్యను గురించి చెప్పే సమయంలో ఏమని చెప్పాడో తెలిసిన ఒక సూత్రం చెప్పాడు ఎవరు సూత్రం చెప్పాడు ఆత్మేత్యేవ ఉపాసిత ఇది తెలుసు సర్వము ఆత్మయే ఉపాసించండి సర్వము వై విష్ణువే ఉపాసించడం చెప్పరా సర్వము శివుడే ఉపాసించని చెప్పరా సర్వము ఆత్మయే ఉపాసించు తర్వాత ఇంకా ఏం చెప్పాడు తదే ప్రేయ వీటికి ప్రియమైనదేది ఆ ఈ ఆత్మయే దేనికంటే ప్రియమైనది పుత్ర ప్రేయ పుత్రుడు కంటే ప్రియమైనది ఆత్మయే విత్తాశ్రేయ పుత్రుడు కంటే సంపద కంటే ప్రియమైనది ఆత్మయే మీరు ఎవరైనా భక్తుల్ని ఈ మాటలు చెప్పాలనుకోండి కలుగుతుంది ఎవరు ఇలా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే ఎక్కువ ప్రియమైనది ఎవరంటే దేవుడు ప్రియమైనది ఇంకే ఒక ఇమోషనల్ అది అలాగే ఇమోషనల్ అంటే క్రియేట్ చేసుకుంటుంటారు సో భక్త చరితములు విన్నారా భక్త చరితము ఒక పుస్తకం కాశీ నుంచి పుస్తకాలు ఆ చిన్నప్పుడు పుస్తకం భక్త చేరిక పుస్తకం కేవి గోపాలను కోట గుమ్మం నుంచి రాజమండ్రి వాళ్ళు మనిషి భక్త చరితము కాదు భక్త రాజ చరితము దాంట్లో భక్తుల చరితాలన్నీ వస్తాయి ఆ భక్తులు ఉన్న భక్తులు ఒక భక్తులు అలా గుర్తులు పేర్లు వస్తాయి దాని గుర్తులేదో వచ్చి కూడా గుర్తులేదు భక్తుడు ఏమంటాడు ఈ జగత్తు కంటే నాకు దేవుడే ముఖ్యము దేవుడే నాకు ప్రియుడు ఈ అంటే దేవుడే ప్రియుడు అలా అంటారు అంతేగాని ఆత్మ ఉండదు కానీ ఇక్కడ మీరేమంటున్నారు ఆత్మయే సమయం కంటే ప్రియము విద్యను బోధించే సమయంలో ఫైనల్ గా వీడు వీడు సాక్షాత్కారాన్ని పొందాడు తెలుసుకున్నాడు ఏమి తెలుసుకున్నాడు దేవుడు తెలుసుకున్నాడు కాదు ఆత్మానమేవ అవే ధర్మానుసారే తెలుసుకున్నాడు ఇప్పుడు ధర్మని తానే తెలుసుకున్నాడంటే ఎలా తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాడు అహం బ్రహ్మాస్మి అన్నప్పుడు ఈ అహం ఇప్పుడు ఉద్దేశము విధేయము ఉంటుంది అహం ఏమో విజ్ఞానముడు బ్రహ్మ ఈశ్వరుడు అవునండి దీంట్లో విజ్ఞానమైన ఉద్దేశించి బ్రహ్మని తదాత్మభావంతో చెప్పారా లేక బ్రహ్మను ఉద్దేశించి విజ్ఞానం తన ఐడెంటిఫికేషన్ చెప్పారా ఇక్కడ అస్మి అంటే ఐడెంటిఫికేషన్ అస్ అంటే ఐడెంటిఫికేషన్ ఈ ఐడెంటిఫికేషన్ లో అహంలో బ్రహ్మను విలీనం చేశారా బ్రహ్మ యొక్క అహంను విలీనం చేశారా అని చూస్తే మీరు దాన్ని ఎలా సిగ్నల్ చేయడం మీరు చేయాల్సిందల్లా అసధాత్ముడు తీసుకుని బ్రహ్మలో విలీనం చేస్తే వాక్యం తెలిసినా అహం బ్రహ్మ అస్థిరత బ్రహ్మ అహం అస్తి ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్తున్నారా అహం గురించి చెప్తున్నారా బ్రహ్మ గురించి చెప్తున్నారు అంటే బ్రహ్మయే అహమ్మాయి ఉంది అని చెప్తున్నారు బ్రహ్మ గురించి కాకుండా అహం గురించి చెప్తున్నారు అనుకోండి అప్పుడు ఏమని చెప్తారు అహం బ్రహ్మయే తర్వాత ఉంది కాదు అస్మి ఉన్నాను బ్రహ్మ గురించి చెప్తే ఏమని చెప్తారు బ్రహ్మ అహం అయి అహంగా ఉంది అని చెప్తారు అహం గురించి చెప్తే అహం బ్రహ్మగా ఉంది అనుకుంటుంది అహం అంటే ఏం కదా అహం బ్రహ్మగా ఉన్నాము అని చెప్తారు ఇప్పుడు అహం బ్రహ్మాస్మిలో ప్రాధాన్యం అహంగా బ్రహ్మగా అహం అహం అంటే విజ్ఞానమే కాబట్టి విజ్ఞానమేటికి తోక చేశారు బ్రహ్మ కదా కాబట్టి అక్కడ కూడా ఉద్దేశ్యము ధ్యేయము ఉండదు జ్ఞానమేమి ఉద్దేశించి బ్రహ్మ విధేయము బ్రహ్మ విధించబడుతుంది ప్రెడికేట్ సబ్స్టాంటివ్ సబ్స్టాంటివ్ అనొచ్చా సబ్స్టాంటివ్ ప్రెడికేట్ సబ్స్టాంటివ్ అహమే సబ్జెక్టు ప్రెడికేట్ కాబట్టి ఉద్దేశ్యము అహం కాబట్టి జ్ఞానం ఎందుకే ప్రాముఖ్యం అక్కడ కూడా కాబట్టి ఈ వాక్యాలను బట్టి చూస్తే పర అభావే అంటే ఈ విజ్ఞానమయుడి కంటే అతీతంగా ఒక ఈశ్వరుడు ఎవరో పైన ఒకడు ఉన్నట్లయితే ఈ వాక్యాలు ఏమీ కూడా సమంజసంగా ఉండవు ఇంకా విజ్ఞానమయుడి కంటే భిన్నంగా ఇంకా వేరే దేవుడు దెయ్యములు ఏమి లేవంటేనే ఈ వాక్యాలు చాలా సమంజసంగా ఉంటాయి ఇంకా అత్వక్ష అంటే ఈ ఉపనిషత్తులోనే చెప్తున్నారు ఏమని ఆత్మానం చేయాలి అయమస్మీ పురుష ఇది ఏమన్నది అయమస్మి పురుష అంటే మనిషి అయమస్మి ఈ నేను అవుతున్నాను ఈ నేనే అయి ఉన్నాను అని ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి ఆత్మాంజే విజానీయ అయమస్మేతి పురుష సో అప్పుడు తర్వాత ఏమవుతుందంటే ఎవరిని దేనికోసం దేనిని శ్రమ పెట్టడం అనేదో వాక్యం పూర్తి వాక్యం నాకు గుర్తులేదు సంజ్వరేత్ అని వస్తుంది కస్య కామాయ సంజ్వరేత్ ఏ కామన కోసం ఇది ఏ తపస్సు చేయాలి ఏమి కష్టపడాలి అని వస్తుంది ఎందుకంటే ఆ పరమాత్మ నా స్వరూపమే తెలుసుకున్న తర్వాత ఏ కారణం ఉంటుంది దేనికోసం ఏ తపస్సు చేయాలి ఏం కష్టపడాలి ఏం కర్మలు చేసి ఒళ్ళు హోరం చేసుకోవాలి సంజీవనే ఏమి పూజలు చేయాలి ఏం ఆరాధన చేయాలి ఎందుకంటే ఆత్మస్వరూపంగానే నేను తెలుస్తున్నాను అని ఉంటుంది ఆ వాక్యం నిరీశ్వరవాది దాన్ని ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఆ వాక్యాన్ని చూసినా కూడా మీకు విజ్ఞానమైన కంటే భిన్నంగా బలమైన ఈశ్వరుడు అనేవాడు లేడని మనకు స్పష్టమైనటువంటి చూడండి అదే అద్వైతం అదే అద్వైతాన్ని మీరు నిరీశ్వరవాదం అనే కళనిచ్చి ప్రసిద్ధి చేయవచ్చు ఇది నా యూనిట్లయితే అదే అద్వైతం కాబట్టి అంటే ఏంటి ఇప్పుడు జీవుడే ఈశ్వరుడు జీవుడు ఈశ్వరుడు అభేదం అన్నారనుకోండి జీవుడు ఈశ్వరుడు అభేదం అంటే మీరు ఆ భేదము నిర్వయమవ్వడంలో ఆ ఫోకస్ జీవుడి మీద పెట్టేస్తే ఈశ్వరుడు లేడు అనే నిదేశం వాళ్ళు కోరుకుంటున్నారు జీవుడు ఈశ్వరుడు అభేదం ఉన్నప్పుడు జీవుడు అనేవాడు ఈశ్వరుడు కంటే భిన్నంగా లేదు అది ఆత్మ ఆత్మంటే బ్రహ్మ ఆత్మాచ బ్రహ్మ ఆత్మంటే పరిచ్ఛిన్నమైన విజ్ఞానం ఇది కాదు కాబట్టి ఆ విధంగా మీరు ఫోకస్ ఈశ్వరుడి మీద పెట్టేసి జీవుని ఈశ్వరులో విలీనం చేసిస్తే అదే అండి ఆ మౌలికమైన భేదం క్రిటికల్ డిఫరెన్స్ ఇస్తే బట్ ఈ వాక్యాలన్నింటినీ నిరీశ్వరవాది తనకు అనుకూలంగా మలుచుకుని ఒక వాదాన్ని లోకంలో పెట్టేవాడు సాంఖ్యులు వాళ్ళు అలాంటి వాదాన్ని పెడతారు ఇంకా ఇంకా ఉంది నిరీశ్వరవాదం సర్వేదాంతేషు సత్యమాత్మవేద్యత ఇవ ప్రదర్శ్యతే ఉపనిషత్తులు అన్నింటిలోనూ బ్రహ్మజ్ఞానము అంటే ప్రత్యేగాత్మ అంతర లోపల లోపల అంతర్యాగంగా ఉండే ఆత్మరూపంగానే బ్రహ్మని చెప్పారు తప్ప అంచేతనే బ్రహ్మజ్ఞానము అంటే ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానమే జగత్ బ్రహ్మ అనే జ్ఞానం దాని పరోక్ష జ్ఞానం ఆ జగత్ బ్రహ్మ ప్రత్యేగాత్మ కంటే అభిన్నంగా తెలియదు అహం బ్రహ్మాస్మి అన్నదే బ్రహ్మ సకల సకల జగత్తులకు దేవుడు జగత్తులు తప్ప అది బ్రహ్మజ్ఞానం కాదు ప్రత్యేక భిన్నం బ్రహ్మజ్ఞానమే కాబట్టి మీరే చెప్తారు కదా అలాగే లేదు ప్రత్యేగాత్మ వేద్యత అని తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోవాలి బ్రహ్మం తెలుసుకోవాలి బ్రహ్మం తెలుసుకోవాలంటే ఎవరు తెలుసుకోవాలంటే ప్రత్యేగాత్మగా అంటే అహమితి అహమితి అంటే అహం బ్రహ్మాస్మితి అయమస్మి అహం బ్రహ్మాస్మి ప్రత్యేకాత్మ రూపంగా బ్రహ్మం తెలుసుకోవాలి అని మీరు చెప్తారు కదా అదే నేను ఇందాక చెప్పాను ఇలా మేజర్ ప్రాబ్లం ఇదే చెప్పి చెప్పాను మీరు ఎప్పుడైనా నా బహిర్వేద్యత ఈ విజ్ఞానం ఏంటంటే బయట విజ్ఞానం కంటే అవుట్ సైడ్ లో బ్రహ్మ ఉన్నాడని కానీ బ్రహ్మం తెలుసుకోవాలి కానీ మీరు ఎప్పుడైనా చెప్తారా శబ్దాదివత్ ప్రదర్శ్యతే అసౌంటి మీరు ఎప్పుడైనా బహిర్వేద్యత ఇప్పుడు శబ్దం ఉంది ఇప్పుడు మేఘం ఉరిమింది ఈ ఉరుము శబ్దం ఎక్కడ ఉంది అభావం రూపం ఉంది శబ్ద ఆది శబ్దం రూపం చేసుకోండి అదిగో మంచిది దివ్యమైన రూపం చంద్రుడు అద్భుతంగా ప్రకాశిస్తున్నాడు ఎక్కడ అండి అక్కడ శబ్దం కానీ రూపం కానీ గంధం మల్లె పువ్వుల వాసన అద్భుతంగా వస్తుంది ఎక్కడ అండి అదిగో మల్లె చెట్టు అక్కడ అని మీరు ఎప్పుడైనా ఇదిగో బ్రహ్మ అని అధశబ్దం దూరంగా ఉన్న బ్రహ్మను సూచిస్తుంది అదిగో సూర్య భగవానుడు అన్నట్టుగా అదిగో బ్రహ్మ వైకుంఠంలో బ్రహ్మ కైలాసంలో బ్రహ్మ అని ఎప్పుడైనా మీరు బ్రహ్మను గురించి తెలుసుకునే విధంగా మీరు ఎప్పుడైనా చెప్పారండి ఎప్పుడు చెప్పలేదు ఆ రకంగా చెప్పాలి చీలాజీ నుంచి అలా చెప్తాడు ఆయన నాకు నచ్చాడు అతను ఏమన్నాడంటే ఏ సిచ్యువేషన్ నేను ఊచి there is no God above the God is included in the జగత్ and the God is included in the మన్సూన్ స్వరూప and therefore you deny a god outside the విజ్ఞానమయ అండ్ అవుట్ సైడ్ ది జగత్ that situation is the most untenable don't accept ఎందుకంటే మొత్తం థియాలజీకి యొక్క ఒకటి వేలతో సహా పీకేసినట్టండి థియాలజీ అన్నాడు అంటే నేను అన్నాను నాకు అర్థమైంది నీ నీ సమస్య నాకు అర్థమైంది ఎందుకంటే ఇండాక్ట్రినేషన్లో ఇప్పుడు రామానుజన్ గారు అర్థం చూసిన దీంట్లో మీకు చాలా క్రిటికల్గా ఉంటుంది ఫిలసాఫికల్ విషయంలో ఇప్పుడు రామానుజాచార్యులు శ్రీకృష్ణుడిని ప్రధానంగా ఒప్పుకోరు నారాయణుడే ప్రధానంగా ఒప్పుకోరు. వైకుంఠ నారాయణుడే ప్రధానంగా ఒప్పుకోరు భూలోక నారాయణుడిని ఒప్పుకోరు శ్రీకృష్ణుడు నారాయణుడే కదా అంటే భూలోక నారాయణుడికి పనికిరాడు వైకుంఠ నారాయణుడే కాదు బికాస్ ఈజ్ ఎ థీలాఫీ మీరు వైకుంఠ నారాయణ వైకుంఠం ఖాళీ చేసేసి భూలోకంలో పెట్టేశారనుకోండి ఈవెన్ దట్ సెపరేట్ గా ఉన్నా కూడా That is not acceptable. You need a God outside a God. అలాంటి దాన్ని మీరు ఒప్పుకుంటారా మేము ఒప్పుకో మీరు ఒప్పుకో వీళ్ళు ఎంత చేయకు హమ్మ మాస్మి హమ్మ మాస్మి ఆ గాడు తీసుకొచ్చి విజయానంలో కూర్చోబెడతారు తప్ప అంతర్యాలంటారు తప్ప జగత్తులో కూర్చోబెట్టేస్తారు అభివృద్ధి మీతో బాధ cannot accept as lot our accept మా థియాలజీకి మేము దినోదకాలు ఇచ్చి యాక్సెప్ట్ చేయాలి కాబట్టి అద్వైతులు they are not theists they are not atheists అది అది రహస్యం ఎనివే కాబట్టి మీరు ఎప్పుడు కూడా నా బహిర్వేద్యత శబ్దాదిగా ప్రదర్శితే అసౌ బ్రహ్మ అసౌ బ్రహ్మ ఇప్పుడు దూరంగా ఉన్నదానికి అదశ్శబ్దం అంటారు ఎదుర్కొండా ఉన్నదానికి ఇదం శబ్దం అంటారు ఇదం జగన్ అసౌ బ్రహ్మ అని దూరంగా ఎక్కడో కైలాసంలో ఉన్నాడు బ్రహ్మ బహిరి ఉన్నాడు మీరు తెలుసుకోవాలి దర్శించాలి సాక్షాత్ తెలుసుకోవాలి అని ఎప్పుడైనా మీరు చెప్పారండి చెప్పలేదు ఎప్పుడు చెప్పినా బ్రహ్మను తెలుసుకోవాలి బ్రహ్మను తెలుసుకోవాలంటాడు ఆత్మలో కూర్చోబెడతాను తీసుకుని చెప్పలేదు కాబట్టి నిరీశ్వరవాదమే తత్వము తథాశీతకినామేవా వాచ్యం జిజ్ఞాసీత వక్తారం విద్యాదినా ఆదాదికరణైర్వ్యాపృతస్కర్తురేవా వేదితవ్యతాం దర్శయతి ఇక్కడ వాక్యం ఉంది కౌశిక ఉపనిషత్తు నా వాచ్యం జిజ్ఞాసీత వక్తారం విద్య ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అని ఒకటి అడిగాడు ఇంకొకటి ఉన్నాడు నీకు దేవుడు ఎక్కడ ఎక్కడున్నాడో చెప్తాము అని ఏదో చెప్పాడు అలా వైకుంఠంలో చెప్పాడు ఇప్పుడు ఇప్పుడు దేవుడు ఉన్నాడో తెలియాలంటే ఏం చేయాలి వాళ్ళు చెప్పిన మాటలను తెలుసుకోవాలి ఏదైనా ఎక్కడ ఉన్నాడో చెప్పాడు కదా అలా వైకుంఠపురం భూలో నగరులో ఆ మూల సౌభంగు లోపల ఏదో చెప్పాడు కదా ఒక ఆయన చెప్పాడు అలా ఓ అధ్యాత్మికం చెప్పాడు ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియాలంటే ఏం చేయాలి ఆయన చెప్పిన వాక్కుని తెలుసుకోవాలి తెలుసుకుంటే వాక్కుని తెలుసుకుంటే వాక్కు తెలుసుకోవడం అంటే వాక్కు యొక్క అర్థాన్ని మీరు గ్రహించి దానిని భావన చేయాలి వాక్కుని పట్టుకుంటే ఇది దేవుడు తెలుస్తాడు ఈ మిషనరీస్ కూడా వాక్య పరిచర్యాలకు విషయం విన్నారా వాక్య పరిచర్య అంటే వాక్యాలు బైబిల్లో ఉండే వాక్యాన్ని మేము సేవ చేసుకుంటాం ఎందుకంటే వాక్యాలను మేము సేవ ఆ వాక్యాలు చెప్తాయి దేవుడు ఎక్కడ చెప్తాయి తర్వాత వైదికుడు ఉన్నాడనుకోండి మొన్న ఒక వైదికుడు నాతో మంటూ సూర్యుడు గంటలో మూడు గంటలో చేయాలి ఆయన నేను కూర్చున్నాను నన్ను శిల్పాలతో కూర్చున్నాను ఆయన ఏమన్నానంటే ఏమన్నా మీరు అనుకుంటుంది నేను ఆయన నేను ఉదయమంతాలు పారాయణ చేసుకుంటాను చేసుకుంటాను ఆయన ఉదయమంతాలు పారాయణ చేసుకున్నాను నాకు ఎదురు మంత్రాలు నాకు కొన్ని వచ్చిన ఉన్నాయి నాతో ఎంతమంది సరిపోతున్నాయా నేను ఒకసారి చూశాను అలా మూడు సార్లు చూస్తున్నాను నేను అసలు కాబట్టి అదంతా చూస్తే నాకు ఆక్షేపం చేస్తాను ఈ లోపల సుందరి వచ్చింది దక్షిణం చేసుకుని మళ్ళీ వాపసు వచ్చాడు ఆయన అన్నారు మీరు ఏమనుకోకుండా నేను లలితా సహస్రనామం పారాయణ చేసుకుంటాను ఆమె పైకి పైకి చూసుకుని పారాయణ చేసుకునేవాడు పైకి పారాయణ చేసుకుంటాం కాబట్టి ఆయన యొక్క విశ్వాసం ఏమిటంటే ఆ మంత్రములలో మీకు దేవుడు గురించి ఉంటుంది ఆ మంత్రాలను తెలుసుకుని పారాయణ చేసుకుంటే దేవుడు ఆ మంత్ర వాక్యాలు వాక్య పరిచర్య వాక్యాన్ని పట్టుకోవాలి వాక్కును పట్టుకుంటే ఆ వాక్కు మిమ్మల్ని దేవుడు దగ్గరికి తీసుకుపోతుంది బాగానే ఉంది ఏమన్నారంటే వాక్కునే ఇలా పట్టుకుంటావు ఆ వాక్కు పలికి వాళ్ళు పట్టుకోవాలి కౌశికుడికి చెప్తారు నా వాచం సీత ఈ మొహం తెలుసుకుంటాం వాక్కి వక్తానికి విద్య ఆ వాక్కు పలికివాడు ఉన్నాడు చూసుకో వాడిని తెలుసుకుంటే అక్కడ ఉన్నాడు దేవుడు అని చెప్పాడు కాబట్టి వక్త అంటే ఏమంటే వ్యాపారం గలవాడు వక్త అంటే వదనం వ్యాపారం చేయ వ్యాపారం అంటే బిజినెస్ అనుకోదండి వ్యాపారం అంటే పని ఫంక్షన్ సో మాట్లాడుట అనే ఫంక్షన్ చేసేవాడు వక్త చూచుట అనే ఫంక్షన్ చేసేవాడు ద్రష్ట వినుట అనే ఫంక్షన్ చేసేవాడు శ్రోత ఈ వ్యాపారములన్నింటినీ చేసేటువంటి కర్త జనరల్ గా ఎవరు విజ్ఞానమేడా దేవుడా విజ్ఞానమే కాబట్టి వాస్తవం తెలుసుకుంటావయా విజ్ఞానమైన నువ్వు తెలుసుకోవాలి అని కౌశీతకి తెలుసుకో అంటే కాదండి వాక్కు వాక్కులో దేవుడి వర్ణన ఉంటుంది అంటే ఆ దేవుడి వర్ణన వాక్కు కాదు వాక్యం తెలుసుకోవాలంటే చూడండి ఆ దృష్టి ఎలా పోయిందో వాక్కు నుంచి వక్త దగ్గరికి వచ్చేసారంటే ఎక్కడో దూరంగా ఉన్న దేవుడి దగ్గర నుంచి ఈ విజ్ఞాన వైద్యులోకి డైరెక్షన్ వచ్చేసింది అంటే అర్థం మీరు వాక్కును తెలుసుకోవాల్సింది ఏం లేదు నా వాచక జిజ్ఞాసంగా కొత్తారని విద్యార్థులు చెప్పడం ద్వారా వాక్కు చేత ప్రతిపాదించబడే భిన్నమైన బ్రహ్మను నిరాకరించి విజ్ఞానం చేసే దృష్టి మరలించబడింది కాబట్టి ఈ నిరీశ్వరవాదమే సత్యం అందుకే ఆకర్షణ విశ్వసిస్తాను వచ్చేప్పుడు అసలు పారాయణ అయిపోయింది పారాయణ అయిపోయింది మూడు గంటల గంటలో గుర్తు చేస్తాను అప్పుడు నాకు మాట్లాడాలి మీరు విన్నారా విన్నా ఎలా ఉందంటే మీరు ఉద్వేగ మంత్రాలు చాలా బాగున్నాయి మీరు సుష్ఫలంగా నేర్చుకున్నారు చాలా బాగుంది చక్కగా పారాయణ చేసుకుంటున్నారు చాలా సంతోషం ఎందుకంటే సజ్జనులు కావాలి నా యొక్క నాకు సంస్కృతం మోస్తరుగా వచ్చినండి అన్నారు అయితే వచ్చినండి అలాగే అనిపిస్తుంది ప్లీజ్ కొంచెం నేర్చుకోండి అని ఆయన నిజంగా ఉండగా నన్ను అడిగారు లలిత సహస్రనామం ఉన్నారు ఆమె దాని మీద మీ అభిప్రాయం ఎందుకు నా అభిప్రాయం నా అభిప్రాయం నేను ఏదో మీరు బయట పారాయణ చూసుకున్నాను కాబట్టి ఒక రెండు నామాలు విన్నాను ఆ తర్వాత నేను సీనరీ చూస్తూ కూర్చున్నాను అక్కడ ఏమైనా కొన్ని విన్నానండి నా అభిప్రాయం మీద ఎందుకు అంటే కాదు మీరు విద్వాంసం చూస్తుంటే అని చేత నేను మరి ఆ సంగతి ఇప్పుడు ఇంకా అరగంటలో వెళ్ళిపోతున్నా అసలు కూడా గురించే ఉండదు మీ పారాయణ ఎక్కడికి పోతుంది ఇంజనీరింగ్ చేసుకోవచ్చుగా ఎవరికైనా తెలుసుకునే సందర్భం ఉన్నప్పుడు తెలుసుకోదు అది ఇంకా ఆఖరి నా తెలుసుకోవడం నేను ఏమన్నా మీరు అలాంటి విషయం అనుకుంటూ ఈ పారాయణ మీరు బాగా చూసుకుంటున్నాను అలా నాకు నేను అభిప్రాయం చెప్పాను నేను నా అభిప్రాయం చెప్తుంటే నేను సత్యమే చెప్పాల్సి ఉంటుంది నేను అసత్యం పవనే మాట్లాడలేదు అంటే చెప్పండి మీ లలిత సహస్రం పారాయణంలో తక్కువగా ఉంటుంది దాన్ని మీరు మార్చుకోవాలి ఇప్పుడు దురాచార శమనీయం నిర్లే దురాచార శమనీయం ఉంటే దురాచార శమనీయం అని పారాయణ చేశారు అంటే చెడు మడల మీద ఉంది ధ్యానింపజేది ఉంది అంటే పారాయణ చేశారు నేను అన్నా ఆ జపం కాబట్టి దురాచార అంటే అంటే దురాచారం కాబట్టి దురాచారం దుర్తలేదు దురాచారం అవునా ఎలా ఇన్కమ్స్ వచ్చింది అంటే అలా అర్థం రాలేదు మీరు తప్పులో పారాయణ చేశారు కాబట్టి అక్కడ ఏం లేదు వస్తువులేదు ఈ రకంగా అంతటా లేని దీర్ఘాలు పెట్టేసి ఆయన మొత్తం ఆ నామాలన్నింటి చెడగొట్టు పెట్టాడు ఒకటి కాదు వెయ్యి నామాల్లో ఒక కనీసం రెండు వందల నామాలు తప్పుగా పారాయణ చేశారు మార్చుకోండి సెటరైట్ చేసుకోండి ఎవరైనా సంస్కృతి వాళ్ళకి కూర్చొని సెటరైట్ చేసుకోండి అని అక్కడ పూర్తయింది కాబట్టి నా వాచం విజిజ్ఞాసి వక్తారం విద్య వాక్కులో లంకాదే ఉంది ఆ పరమాత్మ వాక్కులో ఉన్నాడు అని ప్రతివాడు చూస్తుంటే ఉపనిషత్తు ఏమనుకుంటుంది వాక్కు దాలేదా పక్కన చూస్తుంది శబ్ద బ్రహ్మాన్ని వర్తుంటే శబ్ద బ్రహ్మ అంటే వేదం వేదానికి అదిగా పొందించడం ఉంటాడు భగవద్గీత ఉంటుంది కాబట్టి మీరు దేవుడు దేవుడు ఉంటే అలా ఆనందం చేస్తున్నారు తప్ప విభూతిని గట్టిగా పెడుతున్నారు తప్ప మీరు థియాలజీని సపోర్ట్ చేయట్లేదు ఆ దేవుడిని తీసుకొచ్చి విజ్ఞానం విజ్ఞానమైందే మీరు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీ మంత్రాలను బట్టి నిరీశ్వరవాదం ఎస్టాబ్లిష్ అవుతుంది అని నిరీశ్వరవాది యొక్క సిద్ధాంతం వాగాధికరణై వ్యాపృతస్య కర్తూరేమో వేదితవ్యత దర్శయతి మీరు తెలుసుకో తెలుసుకోవాలి విద్య విద్య తెలుసుకోవాలి ఎవరిని వస్తారం విద్య అంటే వాగింద్రియం అనే వ్యాపారం చేసుకున్న వాడిని తెలుసుకోవాలి నేత్రేంద్రియం యొక్క వ్యాపారం చేసి వాడిని తెలుసుకోవాలి అంటే ఎవరు తెలుసుకోవాలి విజ్ఞానం ఏంటి తెలుసుకోవాలి విజ్ఞానం వెళ్ళే తెలుసుకోదగ్గ వాడు అయితే ఇంకా పరమాత్మ లేడు మాట విజ్ఞానం వెళ్ళే ఉన్నాడు అని నిరీశ్వరవాది యొక్క సిద్ధాంతం దీనికి వెంటనే అద్వైతులు వచ్చేసి అడ్డపడిపోయి సమాధానం చెప్పడం ఆ నిరీశ్వరవాదికి ఒక అబ్జెక్షన్ ప్రశ్న లేకపోతే నిరీశ్వరవాది మీద ఒక ప్రశ్న దానికి నిరీశ్వరవాది సమాధానం చెప్పాలి చెప్తే ఏమవుతుంది నిరీశ్వరవాదము కొంచెం ఎత్తిగా ఉంటుంది అవడం అలంకారం మాట్లాడుతాను అయితే నేను శ్వాస నిరీశ్వరవాదంతో విధించకూడదు నిజమే నిన్న కూడా శ్వాస ఆఖరిగా ఈ విజ్ఞానం ఎందుకంటే విజ్ఞానం యొక్క స్వరూపమే నిష్పత్తు అని ఈశ్వరుతో మనం ముగిస్తాం అద్వైతులు నిరీశ్వరవాదులు కాదు ఈశ్వరవాదు ఇటొచ్చి ఆ ఈశ్వరుడు ఆత్మ అభిన్నంగా ఉంటాడు ఈశ్వరుడు ఆత్మ అభిన్నంగా ఉంటాడని చెప్పారు కానీ ఈశ్వరుడు అహంకారము కంటే భిన్నంగా లేడని చెప్పలేదు మీరు అహంకారం పెట్టుకుంటే ఈశ్వరుడు భిన్నంగానే ఉంటాడు మీరు అహంకారం త్యాగం చేస్తే ఈశ్వరుడు ఆ చైతన్యంలో విలేదు ఇప్పుడు అలా సముద్రము ఈ రెండు విడివిడిగా ఉన్నాయా ఒకటే ఉందా అని అడిగారు అనుకోండి వారు ఏమంటారు అలాగే ఉంది సముద్రం లేదు అలా అలాంటి వాదన అంటున్నా అంగీకారం కావద్దు అలాగే ఉంది సముద్రం లేదు కానీ అద్వైతం ఏమంటాడంటే సముద్రమే ఉంది అలలేదని అండవు అలా అండవు అద్వైతం ఏమంటాడంటే అలాంటి అసలు ఏంటంటే అలాంటి అసలు ఏంటి నీవు అలా ఆ షేప్ నువ్వు పెట్టుకున్నావు తప్ప నువ్వు ఒకసారి అలడు చేతిలోకి తీసుకున్నావు అనుకో నీ చేతిలో వస్తుంది నీరు వస్తుందా అల వస్తుందా నీరు వస్తుంది సముద్రం అంటే అంటే ఎవరైంది ఈ అలని ఈ సముద్రాన్ని నీటిలో విలీనం చేస్తుంది ఏమంటే అలే ఉంది సముద్రం లేదు అన్నవాడు నిరీశ్వరం అలా ఉంది సముద్రం ఉంది వీడు శేశ్వరవాది ద్వైతి ఏమంటే శేశ్వరవాది ద్వైతి అలా సముద్రము రెండు కూడా కండిషన్ ఇస్తే ఒక కండిషన్లో సముద్రం ఉన్నారు ఇంకో కండిషన్ లో అలా ఉన్నారు ఉన్నది నీరు మాత్రమే వీడు అద్వైతి కాబట్టి అద్వైతి ఈ అలా సముద్రం ఈ భాషలో వింటే ఉంటాం వాడి భాష కొంచెం భిన్నంగా వాట్ ఎవర్ నిరీశ్వరవాదాన్ని విషయం కనుక దీని మీద ఒక ప్రశ్న అవస్థాంతర విశిష్ట అసంసాది ఇది అలాగే మీరు నిరీశ్వరవాదం అంగీకారం ఉందని ఆ అంతరాల్లో నిరీశ్వరవాదం ఎందుకంటే విజ్ఞానముడు ఉన్నాడు నిజమే జాగ్రత్త అవస్థకి చెందినవాడు విజ్ఞానం సుశుద్ధి దగ్గరికి వెళ్ళేప్పటికీ ఇంకా విజ్ఞానమయుడు కాదు సుశుద్ధిలో ఉన్నది పరమాత్మయే అవస్థాంతరంలో అంటే సుశుద్ధిలో ఉన్నది పరమాత్మయే కాబట్టి మేము విజ్ఞానమయుడు విజ్ఞానమయుడు అంటున్నప్పటికీ సుశుద్ధి ఆ విజ్ఞానమయుడు ఒక అవస్థలో ఉన్నాడు మరో అవస్థలో సుశుద్ధి అవస్థలో కూడుకుని ఉన్న తత్వం ఏది కలదో దానికి సంసారత్వం లేదు అది అసంసారం నిద్రలో సంసారం ఉండదు సంసారం పోతుంది అంటే అర్థం చూసిన నిద్రలో మీరు ఈశ్వరుడు విలీనం నిద్ర లేచి పరిచ్ఛిన్నమైన దేహాధికాన్ని పంపుకున్నప్పుడు మాత్రమే మమేకమైనప్పుడు మాత్రమే సంసారత్వం వస్తుంది కాబట్టి మేము పరమాత్మను మేము నిరాకరించట్లేదయా అవస్థాంతర విశిష్టమైనటువంటి పరమాత్మయే విజ్ఞానం ఏంటంటే భిన్నమే అలా ఉంటుంది కదా కాబట్టి నిరీశ్వరవాదం ఎలా ఉంటుంది అని ప్రశ్న ఈ ప్రశ్న అద్వైతిని మీరు పట్టుకురావచ్చు ఈశ్వరవాదిపై ఒక అబ్జెక్షన్ దాని దాని వివరణ అథాభిస్యాత్ అథాభిస్యాత్ అవ్వాలని ఇవన్నీ కాదు